కీర్తన సంఖ్య నూట యాభై ఐదు శరణు వేడద యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్మునయోధ్యారామ దారుణిలో దశరథ తనయ రామ చేరిన హల్యను రక్షించిన రామ వారిది బంధన కపివల్లభ రామ తారక బ్రహ్మమైన సీతాపతి రామ ఆదిత్యకులాంబుధి మృగాంకరామ హరకోదండభంజనము చేకొనిన రామ వేదశాస్త్రపురాణాది వినుతరామ ఆదిగొన్న తాటక సంహార రామ రావణుని భంజించిన రాఘవ రామ వావిరివిభీషణ വരദരാമ సేవనలమిల్మంగతో శ్రీవేంకటేశుడవై ఈవల దాసులనెల్ల నేలినట్టి రామా